యుద్ధం కాబట్టి ప్రతి మానవ హృదయం ఒక కురుక్షేత్రం అయితే అందులో రణం జరుగుతుంది ఎందుకు వచ్చింది రణం ఇది రుణం గతంలో చేసుకున్నది అనేక జన్మలో చేసుకున్నటువంటి రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు వచ్చింది రణం సరేనా ఇప్పుడు ఏం కావాలి మనకు స్మరణ్ కాబట్టి ఆ మరణం లో జరగవలసింది స్మరణం అర్థమైంది మరణం అసలు మాతోనే రణం అది మరణం ఎక్కడైతే మా నాది అనేది ఉందో అక్కడ యుద్ధం ప్రారంభమైపోయింది రణం అది మరణం చివరికి కాబట్టి ఇది నాది అది నాది అది నాది ఇది నాది అంటే ఈ ప్రపంచంలో ఏది మంది ఈ ప్రపంచంలో చెప్పండి ఏది ఇది మాది అని చెప్పడానికి అవకాశం లేదు కానీ నాది అని అనుకుంటూ ఉన్నాను కనుక మా ఎక్కడైతే ఉందో మమ బుద్ధి ఎక్కడైతే ఉందో అక్కడే రణం దానికి ఫలితం మరణం చేయవలసింది స్మరణం అంటే స్వామిజీ నాది అన్ని వదిలేసుకోమంటారా పెట్టుకో ఆస్తిపాస్తులు పెట్టుకోండి సార్ మా పెట్టుకోండి దాని పక్కన ఆయన్ని కూడా పెట్టుకోండి అది తమాష నీ మా పెట్టుకో తీసేయడంలే సహా ఆయన్ని కూడా పెట్టుకో మా పక్కన సహా చేరిందంటే ముందుగా స్మ స్మరణం మరణం నుంచి నువ్వు తప్పుకోవాలంటే స్మరణం స్మరణ ముక్త్వాకలేవరం కాబట్టి భగవంతుడిని స్మరిస్తూ వదిలిపెట్టడం దేహాన్ని కాబట్టి ఈ సంధి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఉంది ఇది ఒక కాలానికి సంబంధించింది కానీ కాదు కనుక ఈ మాట మాట్లాడితే రెండవ మాట మాట్లాడతామో లేదో తెలియదు ఈ చూపు చూస్తే మళ్ళీ రెండవ చూపు చూడగలమో లేదో తెలియదు ఈ రోజు భోంచేస్తే మళ్ళీ భోంచేయగలమో లేదో తెలియదు ఈ రోజు నడిచి మళ్ళీ రేపు నడవగలమో లేదో తెలియదు ఈ ప్రపంచంలో ఇంత బీభత్సంగా ఉంది గనక సంధిలోనే ఉన్నాం మనం అసలు మానవుడే సంధిలో ఉన్నాడు అటు చూస్తే దేవతలు ఇటు చూస్తే పశుపక్షాదులు సంధిలో ఉండేవాడు మానవుడు అందువల్ల అసలు సంధిలో ఉండేవాడికే బోధ సేనయో రూపయోర్ మధ్యే మధ్యే అదే సంధి అటు కౌరవులు ఇటు పాండవులు మధ్యలో సంధిలో అర్జునుడు ఉన్నాడు అందుకనే బోధ సరేనా కాబట్టి ఈ సంధిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ పోతామో సంధానం జరిగిపోతూ ఉంటది కాబట్టి ఇది నిన్నటి వరకు మనం అర్థం చేసుకున్నటువంటి ధ్యానం మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్లేస్ ఇప్పుడు కొన్ని మంత్రాలు నడుస్తూ ఉన్నాయి ఏతే మంత్రా జపార్థాహ ప్లీజ్ హోమార్థాహ ఏతే మంత్రా జపార్థాహ హోమార్థాహ జపార్థాహ మేధాకామస్య హోమార్థాహ శ్రీకామస్య ఇప్పుడు ఏవైతే ఈ రోజు మీరు వింటారో ఇది ప్రణవ ధ్యానం దీనికి రెండు ఫలితాలు నిన్న చూసింది కేవలం ఉపాసన ధ్యానం ఈ రోజు రెండు ఫలితాలు ఏమిటో తెలుసా నీకు మేధస్సు కావాలి అంటే మంత్రాలు ఇయే సిద్ధం సుమతి సరేనా సిద్ధం ఓకే ఒకవేళ డబ్బు కావాలనుకో శ్రీకామస్యచ మేధాకామస్య శ్రీకామస్య తత్ప్రాప్తి సాధనం మంత్రా ఉచ్యతే ఇప్పుడు చెప్పబోతున్నాడే ఈ మంత్రాలు అవి ప్లీజ్ యశ్చందసామృషభో విశ్వ చందోభ్యోద్యమృతాత్ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భోరి విశ్రువం ब्रह्मण कोशोसि मेधया पिहित श्रुत मे गोपाय इकड़ की मेधा कामस्य यंदसाम वृषभ विश्व यहां ओंकार కాబట్టి ఇప్పుడు ఏవైతే ఇక్కడ వరకు శృతమ్మే గోపాయ ఇక్కడ వరకు మీరు వింటూ ఉన్నారో ఇది జపార్థ ఏతే మంత్రా మేధా కామస్య ఎవడికైతే మేధస్సు కావాలనుకుంటూ ఉన్నాడు జ్ఞానం అటువంటి మేధాకామస్య దానిని కోరుకునేటువంటి వాడికి ఏతే మంత్రాహ ఇవి జపార్థాహ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ జపము వస్తుంది హోమం వస్తుంది ఈరోజు ఈ జప ఈ మంత్రాలను ఎవడైతే జపం చేస్తూ ఉండాడో వాడికి మేధస్సు వృద్ధి చెందుతుంది ఆ తర్వాత వచ్చేటువంటి దాన్ని ఎవడైతే హోమం చేస్తాడో వాడికి ధనం కూడా వస్తుంది ఇంకా చాలా వస్తాయి రెండు కలిపి చేస్తే అది ఇది కూడా వస్తుంది అటు మేధస్సు వస్తుంది ఇటు జ్ఞానం వస్తుంది ఇటు సంపద కూడా వచ్చేందుకు అవకాశం ఉంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏమో మనకు చూసుకోండి ఎస్ చందసాం వృషభో విశ్వరూప యహ ఓంకార చందసాం చందసాం వేదానాం ఋషభ ఋషభ ఇవ ఋషభ ప్రాధాన్యాత్ ఇది వృషభం అంటే ఏంటి ఎద్దు కాబట్టి పశు సంపదలో గోవుల్లో మనం చూస్తే శ్రేష్టత్వం దేనికి ఉందంటే ఎద్దుకుంది వృషభ సరేనా అందుకని శివుడికి వాహనం వృషభ అంటే ధర్మస్వరూపం అని కూడా అర్థం వృషభ కాబట్టి ఆవులలో ఈ పశు సంపదలో శ్రేష్టమైనటువంటిది ఎద్దు కనుక ఇక్కడ చంద చందసాం యహ చందసాం వృషభ కాబట్టి వేదానాం చందసాం వేదానాం వేదాలలో యహ ఓంకారం అనేటువంటిది వృషభ అంటే ప్రాధాన్యత ఇది దాని యొక్క ప్రాధాన్యతను బట్టి వృషభం అంటే యుద్ధని కాదు ఇక్కడ వృషభ ఇవ ఈ వృషభ అంటే వృషభం లాంటిది అని అర్థం కేవలం ప్రాధాన్యత ఎట్లాగైతే పశు సంపదలో వృషభానికి ప్రాధాన్యత ఉందో అట్లాగే ఇక్కడ కూడాను యశ్చంద సామృషభో విశ్వరూప ఇది కాబట్టి ఇది ఓంకారం ఛందోభ్య అధి అమృతాత్ అధి ఛందోభ్య ఈ వేదాలలో ఎటువంటి వేదాలు అమృతాత్ కాబట్టి అమృత తుల్యమైనటువంటి ఈ వేదాల్లో నుండి సంబభూవ అక్కడి నుంచి పుట్టింది సమేంద్రో మేధయా స్పృణోతు సహా మే మేధ మేధయా స్పృణోతు ప్రణయతు బలయతు వా ఇది కాబట్టి ఆ ఓంకారం ఏదైతే ఉందో ఇది నా యొక్క మేధస్సుని వృద్ధి చేయుగాక బలకరంగా ఉంచుగాక అట్లాగే నన్ను తృప్తిపరచుగాక ప్లీజ్ అమృతస్య దేవ ధారణో భూయాసం దేవా ఓ ఓంకారమా అది దేవ అంటే ఇక్కడ ఓంకారం అమృతస్య ధారణో భూయాసం అది అమృతస్య ధారణో భూయాసం కాబట్టి నేను అమృతత్వాన్ని ఏ బ్రహ్మజ్ఞానాన్ని అయితే నేను పొందాలి అని అనుకుంటూ ఉన్నానో అటువంటి దాన్ని భూయాసం నేను దాన్ని పొందేదనగాక ఆ స్వరూపం అయ్యేదనగాక శరీరం మే విచర్షణం నా శరీరం ఏదైతే ఉందో దేహం ఇది యోగ్యమైన దగుగాక జిహ్వామే మధుమత్తమా నా నాలుక ఎప్పుడు తీయగా మాట్లాడుతూ ఉండుగాక కర్ణాభ్యాం భోరి విశ్రువం భూరి బహు ఎక్కువగా కర్ణాభ్యాం శ్రోత్రాభ్యాం ఇది కాబట్టి నా చెవులు ఎప్పుడు విశేషంగా పుష్కలంగా జ్ఞానాన్ని వింటూ ఉండుగాక బ్రహ్మణ కోశోసి మేధయా పిహిత పిహిత పిహిత ఆచ్ఛాదిత బ్రహ్మణ త్వం కోశ అసి నువ్వు బ్రహ్మణ పరమాత్మన భగవంతుడికి నువ్వు కోశ అసి నువ్వు ఆయనకి వరలాగా తయారైనవు సంచిలాగా తయారయ్యావు అంటే నివాస స్థానం అయిపోయావు ఓ ఓంకారమ బ్రహ్మణ పరమాత్మన కోశ అసి మేధయా పిహిత మేధయా లౌకిక ప్రజ్ఞయ అని ఎవరికైతే కేవలం పూర్ణ జ్ఞానం లేకుండా కేవలం లౌకిక జ్ఞానం కలిగి ఉన్నారో ఇది సామాన్య ప్రజ్ఞై పిహిత ఆచ్ఛాదిత అవిహిత తత్వ ఇది వాళ్ళు నిన్ను తెలుసుకోలేరు ఎప్పుడు కూడా ఎవరు లౌకిక ప్రజ్ఞ ఉండేటువంటి వాళ్ళు మేధయా పిహిత కాబట్టి కేవలం లౌకికమైనటువంటి జ్ఞానమే ఎవరికైతే ఉందో లౌకిక ప్రజ్ఞయా ప్లీజ్ సామాన్య ప్రజ్ఞేహి అవిదిత తత్వ నువ్వు తెలిసేటువంటి దానివి కాదు అని ఓంకారాన్ని మొట్టమొదటి ఇక్కడ ప్రార్థన జరుగుతోంది యశ్చంద సామృషభో విశ్వరూప యహ ఓంకారం ఛందసాం వేదాలలో విశ్వరూప సర్వరూప ఇది ఎట్లా సర్వరూపం అవుతుంది అంటే సర్వవాగ్ వ్యాప్తి ప్రతి వాక్కులో కూడాను ఓంకారం వ్యాపించి ఉంది ఓంకారం లేనటువంటి పదమే లేదు గనక ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో సమస్తమైనటువంటి పదాలలో భాషలో ఓంకారం వ్యాపించి ఉంది ఇది సర్వవ్యాపిత్వం సర్వవ్యాపకత్వం ఓంకారానికి కనుక విశ్వరూప ఈ విశ్వం అంతా నీవే అయ్యున్నావు చందోభ్య అధి అమృతాత్ కాబట్టి అమృతమయమైనటువంటి ఈ వేదాలు వీటిలో సంబభూవ నీవు పుట్టావు వీటి నుండి ఇది దీని అర్థం ఇది కాదు అందువల్ల వేదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వేదం నుండి ఓంకారం పుట్టింది సంబభూవ అర్థమేమదే వేదం నుండి ఓంకారం పుట్టిందంటే వేదం ముందుంది తర్వాత ఓంకారం వచ్చిందని అర్థం తండ్రి నుండి బిడ్డ పుట్టాడు అని అంటే తల్లి నుండి బిడ్డ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే బిడ్డ కన్నా ముందు తల్లి ఉందని అర్థం కనుక వేదం నుండి ఓంకారం వచ్చింది అని అంటే ఓంకారం కన్నా ముందు వేదం ఉండుండాలి ఇంపాసిబుల్ ఎందుకో తెలుసా ఓంకారము ఏదైతే ఉందో వేదం ఏదైతే ఉందో ఆ వేదము ఓంకార స్వరూపమే కనుక సంబభూవ అంటే నీవు అందులో ప్రకాశిస్తూ ఉన్నావు అని అర్థం సంబభూవ అంటే ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నావు ఓంకార సారిష్టత్వేన ప్లీజ్ సారిష్టత్వేన సారభూతంగా ప్రత్యభాత్ ప్రకాశిస్తూ ఉన్నావు సారిష్టత్వేన ప్రత్యభాత్ కాబట్టి సారరూపంగా ప్రకాశిస్తూ ఉన్నావు కాబట్టి వేదంలో ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో జ్ఞానం ఆ సారమంతా కూడాను నీవే ఓంకారమే కాబట్టి వేదం నుండి ఓంకారం రావడం అని కాదు బాగా అర్థం చేసుకో ఓంకారంలో సరిష్టత్వేనా కాబట్టి సారభూతంగా నువ్వు ఉన్నావు సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అది ఇక్కడ ఇంద్ర శబ్దం పరమేశ్వర అని అర్థం సమేంద్రో స ప్లేస్ ఇంద్రహ సహ సహ ఆ ప్రణవం ఏదైతే ఉందో ఇంద్రహ పరమేశ్వర మేధయా స్పృణోతు నా యొక్క బుద్ధిని ప్రీణయతు స్పృణోతు ప్రీణయతు నన్ను సంతోషపరచుగాక శక్తివంతం చేయుగాక జ్ఞానంతో బలయతు వా అంటే బుద్ధి బలం ఏదైతే ఉందో బుద్ధి బలం ప్రార్థ్యతే ప్రజ్ఞాబలం ప్రార్థ్యతే కాబట్టి ఓ ఓంకారమా ఓ ప్రణవ స్వరూపమా పరమేశ్వరుని యొక్క స్వరూపమైనటువంటి ఓ ఓంకారమా నాకు మేధస్సునివ్వు నాకు మేధస్సునివ్వు ఇక్కడ మేధస్సు అంటే కొంతమంది కేవలం స్మృతి అని చెబుతూ ఉంటారు జ్ఞాపకాలు అని కూడా కేవలం జ్ఞాపకాలేని దీన్ని అర్థం చేసుకోవడానికి లేదు ప్రజ్ఞ కానీ జ్ఞాపకం లేకపోతే ప్రజ్ఞ ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి జ్ఞాపకాల వల్ల ప్రజ్ఞ మనలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది కానీ కేవలం జ్ఞాపకమే ఉపయోగం లేదు ఎందుకో తెలుసా కొన్ని జ్ఞాపకం రాకుండా ఉండడం కూడా మంచిదే జీవితంలో అది ఇంపార్టెంట్ కాబట్టి నాకన్నీ నాకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండు అని అంటే జీవితంలో ఉండేటివన్నీ కనుక మన జ్ఞాపకం వస్తే ఇంకా హాయిగా ఉండలేం ఎందుకని మనకు ప్రియమైనవే కాకుండా అప్రియమైనవి కూడా జీవితంలో చాలా జరిగాయి గనక కొన్ని కొన్ని స్మృతులు మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కొన్ని కొన్ని స్మృతులు మనల్ని బాధకి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి కేవలం మనకు స్మృతి ఉన్నంత మాత్రాన జ్ఞాపకాలు ఉన్నంత మాత్రాన తృప్తిగా ఉండగలము అని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ ఏదైతే ధారణాశక్తి ప్లీజ్ గురువు ఏదైతే బోధించాడో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే జ్ఞాపకం రావాలి అంతేగాని ఒక జ్ఞాపకం అనేది నా జ్ఞాపకం తక్కువ అంటాడు ఏ విషయం నీ జ్ఞాపకం రావడం లేదు అది ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ ఆత్మనాత్మ యొక్క జ్ఞానం ఏవైతే అవసరమో అవి మాత్రం జ్ఞాపకం రావు ఏవైతే అనవసరమో అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి అట్లా కాకుండా భగవత్ సంబంధమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఏదైతే మనం అధ్యయనం చేస్తున్నామో ఇదే నాకు జ్ఞాపకం వస్తూ ఉండాలి ప్లీజ్ శరీరమే విసర్శనం సరే ఇవన్నీ జరగాలి అని అనుకుంటే ఆ అమృతత్వాన్ని నేను పొందాలి దేనికని అమృతత్వం దేనికి నేను ధరించడానికి ఓకే దానికి ఏం కావాలి బ్రహ్మజ్ఞానం కావాలి కాబట్టి బ్రహ్మజ్ఞానస్య అది అమృతస్య అమృతత్వ హేతుత్వాత్ అమృతత్వం కావాలి అని అనుకునేటట్లయితే అది ఎట్లా వస్తుంది అది బ్రహ్మజ్ఞానస్యా ఒక బ్రహ్మజ్ఞానం వల్ల రావాల్సిందే గాని మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు దానిని నేను ధరించదనుగాక అటువంటి స్థితి నాకు లభ్యమగునుగాక అని ఓంకారాన్ని ప్రణవ స్వరూపాన్ని పరమేశ్వర స్వరూపాన్ని ఎందుకని పరమేశ్వర స్వరూపమే ఓంకారం ఓంకారమే పరమేశ్వర స్వరూపం ఇది వాచకం ఆయన వాచ్యం అది అక్కడ భగవంతుడికి పేరు వాచకం ప్రతీక ప్రతిమ అర్థం చేసుకోండి ప్రతీకోపాసన అని అంటే ప్రతిమ ప్రతిమను పెట్టుకొని భగవంతుని యొక్క రూపాన్ని పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటామే ధ్యానం అది ప్రతిమ ప్రతీక అంటే శబ్దం శబ్దం ప్రతిమ రూపం భగవంతుని రూపంతో ధ్యానం చేస్తూ ఉంటాం శబ్దంతో ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి నిన్న ఏదైతే మనం చూచామో అధిలోకం అది జ్యోతిషం ఇదంతా కూడా రూపం మీద చేసాము ధ్యానం భావన ఉంది కానీ ఇది కేవలం శబ్దం ప్రణవం అనేటువంటిది కేవలం శబ్దం ఓంకారం దీని మీద జరుగుతూ ఉంది ఇది ప్రతీకోపాసన ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇది కూడా చూడండి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి మళ్ళీ ఇది భగవద్గీత కాబట్టి ఎవడైతే యహ ప్రయాతి త్యజన్ దేహం ఇంతకుముందు చూసిందే ఎవడైతే దేహాన్ని వదిలేటప్పుడు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరం దాన్ని ఉచ్చరిస్తూ దేహం త్యజన్ దేహం దేహాన్ని త్యజిస్తూ ఉండడం త్యజన్ దేహం త్యజన్ కాబట్టి ఓమితి ఏకాక్షరం బ్రహ్మ చూడండి ఏకాక్షరం బ్రహ్మ అప్పుడు ఏకాక్షరం అంటే ఒకే అక్షరం కలిగిందని అర్థం ఓంకారం ఏకాక్షరం బ్రహ్మ అని అంటే బ్రహ్మకు ఏకాక్షరం అడ్జెక్టివ్ అయిపోతుంది విశేషణం <laughs> ఏకాక్షరం బ్రహ్మ ఆయన ఏకాక్షరం అంటే ఏమని దాని అర్థం ఒక కన్ను కలిగిన వాడు అని అర్థం ఇది విశేషణం అవుతుంది కాబట్టి ఏకాక్షరం బ్రహ్మ అని అంటే ఈ ఏకాక్షరం అనేటువంటి ప్రణవ స్వరూపం భగవంతుడికి విశేషణం అవుతుంది కాదు కాదు ఆయనే ప్రణవం తస్య వాచక ప్రణవ ఆయన పేరిది కనుక ఏకాక్షరం బ్రహ్మం అంటే ఏకంచ అక్షరంచ అది ఏకాక్షరం అది ఏకము రెండు కానిది అక్షరం నశించినటువంటిది ఓమితి ఏకాక్షరం బ్రహ్మ ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరణ్ ఎవడైతే దాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని వదిలిపెడుతూ ఉండాడో పోయేటప్పుడు సయాతి పరమాంగతి వాడు కూడా నా యొక్క పరమగతినే పొందుతూ ఉన్నాడు ఎందుకని నన్ను స్మరిస్తే ఎట్లాగైతే పొందుతూ ఉన్నాడో నా అనేటువంటి ఓంకారాన్ని స్మరిస్తే కూడాను సంధిలో అలాగే పొందుతూ ఉన్నాడు ఇది ఓంకారోపాసన ఇది జపం ప్లీజ్ జపార్థాహ ఇప్పుడు జపం ఇది నడుస్తూ ఉండేది ఓంకార జపం తజ్జప తదర్థ భావనాత్ పతంజలి యోగ దర్శనం తదర్థ భావనం యోగ దర్శనంలో ఎందుకంటే తజ్జప తదర్థ భావనం ఏదైతే మనం జపం చేస్తూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి అర్థం కూడా మనకు భావనలో ఉండాలి లేకపోతే ఊరికే సౌండ్ అయిపోతుంది నిన్న చూసినట్టు అతీంద్రియ ధ్యానం సౌండ్ మీనింగ్ లెస్ సౌండ్ అట్లా అయిపోద్ది కనుక తదర్థ భావనం తజ్జపస్ తదర్థభావనం తత్ జప తత్ అర్ధభావనం కాబట్టి ఏదైతే మనం జపం చేస్తూ